ఏమో అనుకుంటున్నావు పాండవులంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నావు ధర్మరాజు గారంటే ధర్మం పట్టుకున్నాడు కదా చేతకానివాడు మిన్నకుంటాడు అనుకుంటున్నావేమో ధర్మం తప్పిన వాళ్ళని నిగ్రహించడంలో ధర్మజుడు ఎటువంటి వాడో తెలుసా ఒక బ్రహ్మాండమైనటువంటి అరణ్యంలో ఆ హిమవత్ పర్వతం మీద పెరిగినటువంటి అరణ్యంలో అపారమైన కోపంతో ఉన్నటువంటి ఒక మదగజం తీగల్ని కొమ్మల్ని విరిచి కళ్ళు ఎర్రబడి తిరుగుతుంటే అందో మదజలధారలు కారుతున్న ఏనుగుని నిగ్రహించలేరు అటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి మావటి ఇలా అంకుశం చూపించి నిలబడగలడా అని అడిగింది ఆవిడ మదగజం మదజలధారలు కారుతున్నటువంటి ఏనుగు అంత దూరంలో ఉంటే మనం ఇక్కడ నించోవడం కుదరదు ఎందుకంటే ఒకవేళ మనం అక్కడి నుంచి చూసినా దానికి కోపమే అది తింటున్న చెరుకు కర్ర తొండం పెట్టి విసిరితే అది కానీ తగిలిందా ఎక్కడ తగిలిందో అక్కడ ఎముక విరిగిపోతుంది అలా విసురుతుంది అంత కోపం అప్పుడు దాని దగ్గరికి మావటి కూడా వెళ్ళడు దూరంగా కట్టేస్తారు తీసుకెళ్ళి కట్టేసి ఎవరు వెళ్ళకండని కంచె వేసేస్తారు అంత దూరంలో ఉంచుతారు ఏనుగుని మావటికి వశం అవుతుంది ఏనుగు మావటికి వశమై ఉండేటటువంటి ఏనుగు అంకుశం ఇలా పెడితే కాలు ఎత్తి దాన్ని దాటించని ఏనుగు రౌద్రాకారాన్ని పొంది కన్నులు ఎర్రబడి తిరుగుతుంటే మావటి వెళ్ళి ఇలా అంకుశం చూపిస్తే తొండంతో వాణ్ణి చుట్టి కింద పడేసి కాలుతో తొక్కి నెత్తురు నవరంధ్రాల్లోంచి చిమ్మేట్టు చేస్తుంది మావటి అని కూడా ఉపేక్షించరు అటువంటి వాడు ధర్మరాజు ధర్మాత్ముడు కదా అని చేతకాని వాడు అనుకుంటున్నావేమో నీ ఇష్టం వచ్చిన ధర్మం చెప్పచ్చు అనుకుంటున్నావేమో ధర్మం తప్పిన వాడివి ధర్మాన్ని మార్చి మాట్లాడుతున్నవాడివని తెలిస్తే అలా చంపుతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో అది ద్రౌపదీదేవి అంటే అది ఆవిడ పాతివ్రత్యం అంటే అని ఇక భీముడు ఎటువంటి వాడో తెలుసా శాతనఖగ్రఖండితల సన్మద కుంజర కుంభముక్త ముక్తాత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వేట్క సూచికొని వారక చేరుట కాదే క్రోధ నిర్ఘాత మహోగ్ర భీము బోయుట నీకు నిమ్మీన్ భీమసేనుడంటే ఎటువంటి వాడంటే కేవలం బాగా మదించినటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలాల మీదకి ఉరికి దాని మీద కూర్చుని తన వాడి అయినటువంటి పంజాతో దెబ్బ కొట్టి ఆ ఏనుగుని ఈడ్చుకుని గుహ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుంభస్థలంలో ఉండేటటువంటి మాంసపు ముద్దని పైకి తీసుకెళ్లి గుహలో కూర్చుని తినడం అలవాటైనటువంటి ఒక సింహము యొక్క కొండలో ఉన్న గుహలో ఆ ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ పడి ఉంటే ముత్యాల మధ్యలో సింహం ఎలా కూర్చుంటుందో అలా అధార్మికులైనటువంటి వారి వక్షస్థలాలు బద్దలగొట్టి తన గదతో నిత్తురు మాంసమును పైకి తీస్తాడు ధర్మ ఆ భీమసేనుడంటే అటువంటి ఉగ్రమూర్తి ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే తన ఇనప గదని తిప్పి గుండెల మీద అలా మోదుతాడేమనుకుంటున్నావో అటువంటి భీమసేనుడు నా భర్త ఉగ్రమూర్తి ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావో అనుకుంటున్నావో ఆలములో నవీక సమరాసుర కోటికినైన దుర్జయుల్ వాలిన వీరుల విభులు వారికి నిగ్గొనరించిపోయి పాతాళము సొచ్చి డాగినను తప్పదు మృత్యువు నీకు అక్కటా కాలము నిండే నీ వశము కాదు విధాత్రుని చేతి త్రోవగన్ ఆ పాండవులనేటటువంటి వాళ్లే వచ్చి యుద్ధరంగంలో నిలబడి వాళ్ళ యొక్క కోదండాలకున్నటువంటి వింటినారిని ఒక్కసారి సంధించి ఆ ధనస్సుని వంచి బాణ పరంపరలు విడిచిపెట్టి ఆయుధ ప్రయోగాన్ని మొదలు పెడితే ఎదురుగుండా నిలబడినటువంటి వారి సంఖ్యతో సంబంధం ఉండదు మడిచిపోవలసింది నాకొక్క విషయం అర్థమైంది బ్రహ్మగారి రాత చెరపడం ఎవరి శక్యం రా నీకు చాచే కాలం దాపురించి అందుకే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది పాండవుల పట్ల అధర్మం చెయ్యబోతున్నావు నా పట్ల చెయ్యబోయే అధర్మం పాండవుల పట్లే నన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం ఏమి ఇంతటి మహాపతి వ్రత అయితే సైంధవుణ్ణి ఎందుకు కాల్చదు మహాపతివ్రత కనకనే కాల్చదు ఆవిడే తలుచుకుంటే ఒక్క చూపు చాలు ఎర్రబడిన చూపుతో కాల్చేస్తుంది సైంధవుణ్ణి కానీ ఆమె ఎక్కడలా చూస్తుందో అని భయపడిపోయే ధృతరాష్ట్రుడు వరాలిచ్చాడు సభాపర్వంలో ఆమె మహాపతివ్రత ఆమె కోపంతో కూడిన చూపు చాలు కాల్చేయడానికి ఈ దేశంలో పతివ్రతాధర్మం ఎంత గొప్పదో మీరు ఆ కాశ్యపుడనేటటువంటి బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతంలో బ్రాహ్మణి విశేషంలో విన్నారు కాబట్టి పతివ్రతా ధర్మంలో ఉంది కాబట్టి ఆమె తన పతుల చేత రక్షింపబడాలి అది ధర్మం తన పతుల చేత తాను రక్షింపబడాలి తప్ప తనని తాను రక్షించుకోకూడదు అందుకుని ఊరుకున్నాను ఆ పాండవులే వస్తే ముక్క ముక్కలైపోతావు ఏమనుకుంటున్నావు అంటూ తేలును కర్కటియును తెగు కాలమునకు చూలు దాల్చుగతి పార్థుల ఇల్లాలినైన నా దశ దుశ్శీలుడవైతిది వినాశ చిహ్నము కాదే లోకంలో రెండింటికి చచ్చే కాలం వచ్చేస్తే అవి గర్భం ధరిస్తాయి ఒకటి తేలు రెండు ఎండ్రి ఎండ్రకాయ అంటే మొగది ఎండ్రి అంటే ఆడది పీత ఈ రెండిటికి ఒక లక్షణం ఉంటుంది అవి గర్భంతో ఉంటే చచ్చిపోతాయి ఎందుకని అంటే వాటి పిల్లలు బయటికి రావడానికి మార్గం ఉండదు ఆ కడుపుని బదలగొట్టుకుని పైకి వస్తాయి అందుకని పీత గర్భం ధరిస్తే పీత ప్రసవం అయినప్పుడు పీత చచ్చిపోతుంది ఆడపీత ఎండ్రికి పిల్లలు పుడితే ఎండ్రి చచ్చిపోతుంది అది చచ్చిపోవలసిన కాలం ఆసన్నమైంది అని గుర్తు ఏమిటంటే గర్భం ధరిస్తుంది అలా నీకు చచ్చిపోయే కాలం ఆసన్నం అయిపోయింది అందుకే నా జోలికి వచ్చాం కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారా ఇలా నువ్వు మాట్లాడిన మాటలు చాలు నిన్ను చంపేయడానికి నువ్వు ఆ తర్వాత ఏం చేస్తావు అన్నది వదిలిపెట్టరా నువ్వేం చేయగలవు మహానుభావులైనటువంటి పాండవుల ఇల్లాలిని మహాపతివ్రతని నా వచ్చి కాలిపోతావు అంతే కాబట్టి నీకు వినాశకాలం దాపురించింది ఇది ధర్మం ఈ దేశం ఇప్పుడు చెప్పినా ఎవరి ధర్మమునందు వారిని ధైర్యంగా నిలబడమని చెప్పింది ధై ధర్మమును పాటించడానికి ఇక ఏమీ అక్కర్లేదు ధర్మాన్ని పాటిస్తే రక్షిస్తుంది కనుక అంతకన్నా ధైర్యంగా పట్టుకోవడానికి లోకంలో ఇంకొకటి లేదు నువ్వు నీ ధర్మం తప్పిపోతే ప్రమాదం వస్తుంది కానీ ధర్మమునందు నిలబడితే ప్రమాదం ఎందుకు వస్తుంది పురుషుడైనా స్త్రీ అయినా తన ధర్మమునందు తానున్నప్పుడు ఏ ప్రమాదము రాదు కాబట్టి నీకు వినాశకాలం అంకురించింది అంది అంటే సైంధవుడు ద్రౌపదీదేవిని వెంటనే వెళ్ళి ఆమె కొంగు పట్టుకున్నాడు ఇది ఆమె యొక్క పతివ్రతా లక్షణాన్ని చెప్పారు ఎర్రాప్రగడ గారు ఆమెకి భర్తల పట్ల ఎంత పూనిక ఉన్నదో ఆమె భర్తల చేతనే రక్షింపబడాలని కోరుకునే తల్లి ఇప్పుడు ఆమె కొంగు పట్టుకున్నాడు పాప వినిశ్చయుండు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్ కోపముతో నుదల్చుకొని కోమలియున్ వెసవాని వ్రేయుడున్ బోపడివాడు చిత్రముగ భూమి తలంబున త్రిళ్ళే మారుతక్షేప విభగ్న మూలమయి చెచ్చర త్రిళ్ళు మహీరుహంబునా ఆవిడ కొంగు పట్టుకుంటే కోమలి అన్నారయ్య మహాబలవంతురాలు అనలేదు కోమలి అంటే అత్యంత కోమలమైనది ఏదో పూ తీగ ఎలా ఉంటుందో ఆమెకు ఆమెకంత బలం ఎక్కడిది ఆవిడ్ని తీసుకెళ్ళి నాలుగు వందల సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ఒక మహావృక్షాన్ని నీ చేత్తో ఇలా తోసి కూకటి వేళ్లతో సహా బయటికి వచ్చి కూలిపోయేటట్టుగా చెట్టులు తొయ్యి అన్నారనుకోండి ఒక కోమలి తొయ్యగలదా తొయ్యలేదు మరి ఇప్పుడు జరిగినవి అది శబ్ద ప్రయోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఒక పతివ్రత గొప్పతనాన్ని చెప్పడం అంటే అది ఎర్రాప్రగడ ఆయన అంటున్నారు పాప నిశ్చయుండు పాపాన్ని చెయ్యడానికి మనసులో నిశ్చయం చేసుకున్నవాడు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్ ఆ ద్రౌపదీదేవి యొక్క పయ్యదని పట్టుకుంటే సతి అన్న మాటకి అర్థం ఉంది అందుకే పార్వతీదేవికి ఓ పేరుంది సతీదేవి సతి అన్న మాట ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు సతి అన్న మాట ఎప్పుడు వాడతారంటే అసలు భర్త నిందని కూడా ఆవిడ విందం అలా భర్తృనిందని ఎక్కువ వినవలసి వస్తే ఆమె శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తుంది అందుకే సతీదేవి అన్న పేరుతో ఆవిడ దేహత్యాగం చేసేసింది పార్వతీదేవి దక్ష ప్రజాపతి కుమార్తెగా అందుకే సతీదేవి దేహత్యాగం పునరించుట అని రాస్తారు పురాణంలో ఆ తరువాతి కాలంలో భర్తతో కలిసి సహగమనం చేసినటువంటి ఆచారానికి సతీ సహగమనము అని సతీ అన్న పేరుతోనే ఉండేది అది సదాచారం అని దాన్ని సమర్థించడం నా ఉద్దేశ్యం కాదు కానీ ఆ సతీ అన్న పేరు వెనక ఉన్న విశేషాన్ని వర్ణిస్తున్నాను ఆమె భర్తల పట్ల అంత గౌరవం కలది ఆమె భర్తృ నిందకి ప్రాణం వదిలేస్తుంది తప్ప ఆమె భర్తలను కాదని ఆమె ఇంకొకటి కోరుకునేటటువంటిది కాదు అంతటి మహాపతివ్రత యొక్క పవిట కొంగు పట్టుకున్నాడు పట్టుకుంటే ఆమె కోపముతో నుదల్చుకొని కోమలయున్వెసవామి విరేయుడు కోపంతో ఆవిడ ఆ పవిట కొంగును ఒక్కసారి ఇలా విదల్చుకుంటే వాడి రెండు చేతుల్లోంచి జారిపోయింది ఆ కొంగు ఒక్క లెంపకాయ కొట్టింది వాడిని కోట్ట చెంప మీద దెబ్బ తగలగానే ఇంతటి సైంధవుడు ఇంతటి శక్తివంతుడు నేల మీద బోర్లగిలా పడిపోయాడు ఎక్కడిదా శక్తి ద్రౌపదీదేవికి ఆ శక్తి సహజంగా శరీరాంతర్గతము అని మీరంటే అంతకన్నా అసందర్భమైన విషయం లోకంలో ఇంకోటి ఒక ఆడది లెంపకాయ కొడితే తట్టుకోలేని వాడు యుద్ధాలు ఏం చేస్తాడు అంతటి మహావీరుడు ఎలా అవుతాడు అంతటి అమాయకుడేం కాడు సైంధవుడు మహావీరుడు మరి ఎందుకు పడిపోయాడు అంటే దెబ్బ కొట్టినప్పుడు ఆమె చెయ్యి ఎటువంటిదో ప్రారంభంలో చెప్పారు ఎర్రాప్రగడ గారు కదంబ వృక్షం కింద నించున్నప్పుడు అంత కోమలమైన చెయ్యి ఆ చేత్తో కొడితే ఏకంగా మహావృక్షం కూకటి వేళ్లతో పెకలింపబడి పడిపోయినట్టు పడిపోయాడంటే ఆ చేతి దెబ్బ ఆవిడ చేతి ఆవిడికి యథార్థంగా ఉన్న శారీర శక్తి కాదు ఆమె పాతివ్రత్య ధర్మము అంతకన్నా ఒక అడుగు ముందుకి ఇయ్యకుండా వాడు కింద పడిపోయేటట్టుగా కొట్టింది తల దిమ్మెన తిరిగిపోయి ఒక్కసారి లేచాడు లేచి ఆమెని బంధీకృతురాల్ని చేశాడు కట్టేశాడు అంటే అప్పటికి వాడి మనసులో ఉన్నటువంటి దురాలోచన అణగింది అణగి ఆ బంధనం చేసి ఆవిడ్ని తీసుకెళ్లి రథం మీద పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ రథం మీద తీసుకెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఆవిడ వెంటనే ఆ ధౌమ్యుణ్ణి పాండవుల యొక్క పురోహితుడు ఆ ధౌమ్యుడికి వినపడాలని ధౌమ్యుడి పేరెత్తి కేకవేసింది పాపం ఆయన పరిగెత్తుకొచ్చాడు ఆయన బ్రాహ్మణుడు ఆయన ఏం చేయగలడు వచ్చి సైంధవుడికి ధర్మం చెప్పాడు ఒరే నాయన ఇలాంటి పని చెయ్యొచ్చా మహాపతివ్రత ఆమెను ఎత్తుకెళ్ళడం ఏమిట్రా నాశనం అయిపోతావురా పాండవులు వస్తే వాళ్ళు ఊరుకుంటారా ఎక్కడికి పోతావు ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టరు ఈడ్చి తెచ్చి చంపేస్తారు నా మాట విను ఆవిడ్ని వదిలిపెట్టని చెప్తున్నాడు వినలేదు ఆమెని తన రథంలో పెట్టుకుని తీసుకుపోయాడు సైన్యమంతా అనుగమించింది వెళ్ళిపోయింది సైన్యమంతా పాండవులు వేటాడుతున్నారు వేటాడి అన్ని దిక్కుల వేటాడి ఒక చోట కలుసుకున్నారు నేను మీతో చెప్పే కదా ధర్మము ధర్మమే వెంటనే ధర్మరాజు గారికి కొన్ని సంకేతాలు కనపడ్డాయి సూర్యుడు ఎటువైపు ప్రకాశిస్తున్నాడో అటువైపుకి పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి అలాగే ఆయన పక్కన ఒక వృద్ధ జంబుకం అంటే ఒక నక్క ముసలి నక్క ఒకటి అరుస్తూ పరిగెత్తింది ఎడం పక్క నుంచి ఈ ఆయన మనసులో అకస్మాత్తుగా ఆందోళన బయలుదేరింది ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కలిగినంత బాధ కలిగింది వెంటనే ఆయన నలుగురు తమ్ముళ్ళని పిలిచన్నాడు మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఉండకూడదు ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందని ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని మనం ఉన్న చోట నాకు సంకేతం తెలుస్తోంది ఆ ఏమి శకునాలండి అంటారు తెలుసుకోగలిగిన అసలు ముందు నువ్వు ధర్మంలో ఉంటే ఆ శకునం నీకు కనబడదు అసలు నీకు ధర్మమే లేనప్పుడు కనబడ్డవన్నీ దుశ్శకునాలే కాబట్టి ఆ ఏమి శకునాలంటే ముందుకెళ్ళి ప్రమాదంలో పడతాడు ఎందుకంటే బుద్ధి అటువంటిది మరి ధర్మంలో లేనప్పుడు అందుని శకున శాస్త్రం లేదండం తప్పు శకున శాస్త్రం ఉన్నదని శాస్త్రమే ధర్మాత్మలకు శకునములు తెలుస్తాయి కాబట్టి నాకు అనుమానంగా ఉంది ద్రౌపదీదేవిని విడిచిపెట్టి వచ్చాం దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు మనం చిత్రసేనుడితో యుద్ధం చేసి విడిపించామన్న కక్ష పెట్టుకుని ఒంటరిదైన ద్రౌపదీదేవి పట్ల ఏ ప్రమాదకరమైనటువంటి నడవడితో ఉన్నారో కాబట్టి మనం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చాలా వేగంగా రథాలు పూంచుకుని మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు వెంటనే గబగబా రథాలు ఎక్కారు బయలుదేరి వాళ్ళు తృణబిందు ఆశ్రమానికి వచ్చారు వస్తూనే రథాలు దిగలేదు దిగితే ఆలస్యం అవుతుంది అంతా క్షేమంగా ఉందా అది శాస్త్రం మీద వాళ్ళకున్న నమ్మకం లోపల ఉండవలసిన ద్రౌపదీదేవి ఉన్నదా ధర్మరాజు గారి యొక్క సారథి అయినటువంటి ఇంద్రసేనుడు అనబడేటటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు కుటీరంలోకి అక్కడికి వెళ్ళేటప్పటికి ధాత్రేయిక అనబడేటటువంటి ఆ చెలికెత్తె ద్రౌపదీదేవి యొక్క చెలికెత్తే ఆమె దగ్గర ఉపచారాలు చేసేటటువంటి వనిత నేల మీద పడి ఏడుస్తోంది ఆ ఇంద్రసేనుడు వెళ్ళి అడిగాడు ఎందుకు అలా ఏడుస్తున్నావు భూమి మీద పొర్లుతూ ఇది అని అడిగాడు అడిగితే దుర్మార్గుడైనటువంటి ఆ సైంధవుడు వచ్చాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడి మహాపతివ్రత అయినటువంటి ఆమె తిరస్కార ధోరణిలో మాట్లాడితే బంధించి రథం మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి అని ఆమె ఏడుస్తూ అంది బూదిలో తరగిన పూర్ణాహుతియుబోలే కుక్క తోల్తిత్తిలో కూరినట్టి రాజిత కపల గోరస దారయును బోలే మసనంబులో పడ్డ మహిత మాలికయును బోలే మదిరాక్షి దుర్జను కథమున దూషితము కాక మున్న చనరయ్య వేగంబ చనుని సన్మంత్ర విశ్రుత పురోడాసనంబు శునకమునకు చనుని కమల సుగంధికాసారకేళి కలుష ఖాది అయిన శృగాలమునకు చనుని తన్వంగి సౌందర్య చతురభావ భంగి ఆ దుష్ట చరితుని పాలుపడగా మీరు ఇక్కడ కనుక్కోవడం కాదు తొందర తొందరగా బయలుదేరండి ఇప్పుడే కొద్ది నిమిషాలు మాత్రమే అయింది ద్రౌపదీదేవిని అపహరించి పూర్ణాహుతి అంతా అయిపోయిన తరువాత మిగిలిపోయినటువంటి బూదిలో పోసేసినటువంటి ఆ హవిస్సుల కుక్క యొక్క చర్మాన్ని ఒలిచి తిత్తి కుట్టి ఆ తిత్తిలోకి కపిలగోవు యొక్క పాలు పోసి పూజకి పట్టుకెళ్ళినట్టు అందంగా కట్టినటువంటి ఒక పుష్పహారం అబ్బా ఎంత బాగుందో అన్న పుష్పహారాన్ని పట్టుకెళ్ళి శవానికి వేస్తే ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన తరువాత శవం మించి తీసి కింద పడేస్తే ఎంతో అందంగా కనపడుతున్న శ్మశానంలో పడి ఉన్నటువంటి పుష్పహారంలా కుక్క తోల్తిత్తితో కూరినట్టి రాజిత కపిల గోరస ధారయును బోలే మసనంబులో పడ్డ మహిత పుష్పమాలికయును బోలే మదిరాక్షి దుర్జను కథమున దూషిత కాక మున్న చనరయ్య వేగంబ ఆ మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి దుర్మార్గుడైనటువంటి సైంధవుడు అతని పరివారము చేత అవమానింపబడక పూర్వమే మీరు గబగబా వెళ్ళండి మంచి వేదమంత్రాలతో పరమ పవిత్రంగా వండినటువంటి పిండి పదార్థం ఇక ఆ యజ్ఞహో ఆ అగ్నిహోత్రంలో వేల్చడమే అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక కుక్క వచ్చి పట్టికెడితే ఎలా ఉంటుందో అలాగే అందమైనటువంటి తామర పూలతో పద్మ కమలతో సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి సరోవరంలోకి కుక్కలు వెళ్ళి స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఆ సైంధవుడు ద్రౌపదీదేవిని ఆశించి తీసుకెళ్లడం అలా లేదా కాబట్టి మీరు తొందర తొందరగా బయలుదేరండి అంది ఆవిడ అనగానే ఆయన అన్నాడు నీకు పిచ్చా ఎందుకు భయపడతావు ఆ మహానుభావుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉండగా నకుల సహదేవులు భీమసేనుడు గద పట్టుకుని ఉండగా ధర్మరాజు గారు శూలాన్ని పట్టుకుని ఉండగా తరమే సైంధవుడికి ఏ లోకానికి తీసుకెళ్లగలడు ఇప్పుడే పట్టి వాళ్ళు రక్షించి ద్రౌపదీదేవిని తీసుకొస్తారని ఆమెకి ఊరట కొల్పి తీసుకుని గబగబా బయలుదేరి వేగంగా రథాలతో సైంధవుని యొక్క సైన్యానికి దరిదాపులుగా వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఆ సైంధవుడు వెనక్కి తిరిగి చూశాడు పాండవ సైన్యాలు వస్తున్నాయి ద్రౌపదీదేవి వంక తిరిగి అన్నాడు నేను ఆ పాండవుల్ని ఐదుగురిని ఎప్పుడూ చూడలేదు ఒక్కసారి నాకు వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు చెప్పవలసింది అన్నాడు తెలిసో తెలియకో ఒక్క మాట అన్నాడు ఇప్పుడు చెప్తుంది ద్రౌపదీదేవి వాడికి చెప్పడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు అసలు వాళ్ళని చూడగానే ఆమెకి ఊరట ఇప్పుడు మళ్ళీ తన భర్తల యొక్క వైభవాన్ని వర్ణించడం ఆవిడికి ఆవిడికి పరమానందం అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి కూడా పది నెలల తర్వాత స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పి రాముని యొక్క గుణగణాలు చెప్తే ఇంకొక రాత్రి ఉండవా రామాయణ కథ చెప్పవా అని అడిగింది తన భర్తని పొగిడితే తాను పరవశించిపోతుంది పతివ్రత అయినటువంటి తల్లి అందుకు కదా సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే అంటారు అమ్మ తన గురించి కీర్తన చేస్తే సంతోషించదుట అమ్మవారి భర్త అయినటువంటి పరమశివుని యొక్క వైభవానికి సంబంధించిన కీర్తన వీణ మీద సరస్వతీదేవి వాయిస్తుంటే విని పరవశించిపోతుందిట తన భర్త యొక్క గుణగానం చేస్తే పొంగిపోతుంది పతివ్రత అయినటువంటి స్త్రీ కాబట్టి ఆమె తన భర్తల వైభవం చెప్పడం ఆవిడికి ఇష్టం కాబట్టి ఆవిడంది చూసావా అదిగో ఆ గుండ్రగా ఉన్నటువంటి శరీరంతో వస్తున్నటువంటి మహాతేజోమూర్తి అయిన వాడున్నాడే వేగమైన రథం మీద బడిబడిగా వస్తున్నవాడు విశేషమైనటువంటి తేజస్సుతో పోతున్నాడే ఆయనే ధర్మరాజు నా భర్త ఈతని పౌరుషంబరయనిందు నమానుషకృత్య అప్రతీఘాతమనేకమద్భుతము గర్వితలో ధరణీశ్వరుల్ నిజంబీతని జనయ జనయనెవ్వరు నోడురు ఇం మహాభుజుండాతత రుషుడైన ప్రళయానలు నట్టిడ అరడేమిటన్ అదిగో రెండోవాడు వెనకాతల విశేషమైనటువంటి భుజదర్పంతో పరాక్రమంతో కండలు తిరిగినటువంటి శరీరంతో ఇలా వంకర తిరిగినటువంటి కనుబమలతో పెదవిని కొరుకుతూ గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ రథమిక్కి వస్తున్నాడే అతని పౌరుష పరాక్రమాల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అమానుష కృత్యం అప్రతీఘాతమనేకమద్భుతం ఆయన యొక్క యుద్ధం అనేక విధాలుగా ఉంటుంది ఒక విధంగా ఉండదు బహుభంగిమల యుద్ధం చేస్తాడు ఎంత గర్వితులైనటువంటి మహారాజుల యొక్క గుండెలు కూడా బద్దలైపోతాయి ఆయన గదాదండం తగిలితే అంతటి మహాబలవంతుడైనటువంటి వాడున్నాడే ఎవరిని యుద్ధంలో ఎవరు ఓర్చలేరో అటువంటి ఆ కండలు తిరిగిన వీరుడు భీమసేనుడు నా భర్త అర్జునుడి గురించి చెప్తూ ఆవిడ ఒక అద్భుతమైన మాట అంది ధర్మజు కూర్మి తమ్ముడును తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి జితేంద్రియుండు దుష్కర్ముల కన్న సైపడు నికా నికామ భయంకర వి విక్రమక్రియా నిర్మతిధారి ఫల్గుణుడు నిర్మల తేజుడ జేయుడ ఎరికిన్ ఆ వస్తున్నటువంటి అర్జునుడు ధర్మజు పూర్వి తమ్ముడు ధర్మరాజు గారి యొక్క అత్యంత ప్రేమని గెలుచుకున్నటువంటి తమ్ముడు తత్ప్రియ శిష్యుడునైన వాడు ధర్మరాజు గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు ధర్మరాజు గారికి అర్జునుడు శిష్యుడు ఎక్కడయ్యాడు శిష్యుడైతే తమ్ముడే కాడు కొడుకుతో కూడా సమానం ఎక్కడయ్యాడు వ్యాస భగవానుడు వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందమని చెప్పినప్పుడు ధర్మరాజు గారికి ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు ఆ ప్రతిస్మృతి విద్యని కొన్నాళ్ళు అనుష్ఠించినటువంటి ధర్మరాజు గారు ఆ విద్యని అర్జునుడికి ఉపదేశం చేశాడు అర్జునుడి దగ్గర అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ప్రతిస్మృతి విద్య వ్యాసుని నుంచి వచ్చిన దానిని ఉపదేశం పొందాడు కాబట్టి గురు పరంపరాగతంగా వస్తున్నటువంటి మంత్ర విద్యని ఉపదేశం పొందాడు కాబట్టి శిష్యుడు విద్య ఇచ్చినందుకు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని దుర్వినియోగం చేసిన వాడు కాదు గురువుగారు మంత్రం ఇస్తే గురువుగారి పట్ల కృతజ్ఞుడైపోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయకపోవడం చేయకుండా ఉండకూడదు తప్పకుండా ఆమ్నాయం చెయ్యాలి ప్రియ శిష్యుడు ఆ ప్రతిస్మృతి విద్యని ఆధారం చేసుకుని వెళ్ళి పరమశివుణ్ణి దర్శ ఏకంగా ప్రత్యక్షం చేసుకున్నాడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రలోకంలో ఇంద్రుడి తొడ మీద కూర్చుని ఏకంగా అర్ధసింహాసనానుగ్రహాన్ని పొంది దానితో పాటుగా దిక్పాలుల దగ్గర అనేకమైనటువంటి అస్త్రముల యొక్క సంధానము వాటిని ఉపసంహారము మొదలైనటువంటి మంత్ర విద్యల్ని ప్రయోగ ఉపసంహారములతో కూడా నేర్చుకున్నవాడు కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి విద్యకి సార్థక్యాన్ని పొందినవాడు అటువంటి శిష్యుణ్ణి చూస్తే గురువు పొంగిపోడు ఒరే వీడికి నేను ఉపదేశం చేసినందుకు వీడి ఎంత వృద్ధిలోకి వచ్చాడరా వీడికి విశ్వాసం రా నేను ఇచ్చిన మంత్రం మీద అని గురువు పరవశించిపోడు నా శిష్యుడని కాబట్టి ధర్మరాజు గారికి ప్రియ శిష్యుడు ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి అపారమైనటువంటి మంచి కర్మ ఉన్నవాడు ఎంత ఎత్తు ఎదిగాడో అంత ఒదిగి ఉంటాడు నీలా కొద్ది బలాన్ని చూసుకుని విర్రవీగేవాడు కాడు ఆయన అపారమైనటువంటి దానములు చేస్తాడు ఆ అర్జునుడు ప్రగాఢ వికీర్ని జితీంద్రియుండు ఇంద్రియములను నిగ్రహించుకున్నవాడు ఈపాటి బలానికే నువ్వు ఇంద్రియాలని బజార్లో పడేసుకున్నావు కదా ఇంత బలాలు ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఉండాలి కానీ ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నవాడు బాహ్యమునందు బలము ఆంతరమునందు బలము ఉన్నవాడు నా భర్తలు దుష్కర్ముల కన్నా సైపడు ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే విడిచిపెట్టడం చంపి తీరుతాడు ఆ లిస్టులోకి వెళ్ళావు కాబట్టి దుష్కర్ముల కన్న సైపడు నికామ భయంకర విక్రమ క్రియా నిర్మతిధారి విక్రమానికి భయపడేటటువంటి శత్రువులు కలిగినటువంటి వాడు అంటే ఆయన విక్రమానికి శత్రువులు అందరూ భయపడిపోతారు అటువంటి విక్రమం ఉన్నవాడు ఫల్గునుడు నిర్మల తేజుడు అజేయుడేరికిన్ అంత కీర్తి కలిగినటువంటి అర్జునుడు ఎవడి చేత ఓడింపబడడు చూడ అర్జునుణ్ణి అని నకులుణ్ణి చూపించి చెప్తోంది అయనయ సంగ్రహుండు వినయ వ్యవసాయి భయార్తలోక సంశ్రయుడు కృతాస్త్రుడు ఆహవ విశారద శౌర్యుడు శిష్ట బాంధవ ప్రియుడు అసమాన సుందర గభీర శుభాకృతి ఎల్ల పుణ్యుడారయ నకులుండు పాండు సుతరత్నము భాసుర కీర్తి ఇమ్మహిన్ ఈ నకులుడు ఎటువంటి వాడో తెలుసా విశేషమైనటువంటి నీతిశాస్త్రం తెలిసినవాడు కాబట్టి ఎప్పుడూ నీతిని పాటించేటటువంటి వాడు గొప్ప వినయ సంపద కలిగినటువంటి వాడు భయంతో ఉన్న వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నటువంటి వాడు సమస్తమైనటువంటి అస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహారములతో తెలిసిన్నటువంటి వాడు యుద్ధమునందు భయపడకుండా ఎటువంటి శత్రువునైనా మట్టు పెట్టగలిగినటువంటి వాడు బాంధవులందరికీ ప్రియమైన వాడు మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షకుడు ఇక అందంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు అంతటి అందగాడు నకులుడు నిజంగా కూడా ఐదుగురిలో నకులుడు అంతటి అందగాడు కాబట్టి అన్ని పుణ్యములు ఆయన ఎందే పర్యవసించి ఉన్నాయి అటువంటి పాండుసుతుల ఎందు రత్నమైనటువంటి వాడు నకులుడు అడుగు వస్తున్నాడు రథంలో చూడు అలాగే సహదేవుడు వీరుడు చిత్రయోధి దృఢవేధి కృతాస్త్రుడు భూరి బుద్ధి విస్ఫారుడు వాగ్విశారదుడు పార్థుల కూరిమితమ్ముడు ఉజ్వలాకారుడు ధర్మదక్షుడు అవికారుడు ప్రౌఢ పతంగ తేజుడు అధీరుడు పాండవుండు సహదేవుడు దేవనిభుండు పెంపునన్ ఆ వస్తున్నటువంటి సహదేవుడు మహావీరుడు ఆయన యుద్ధం ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆయన యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు యుద్ధం చేయడం కాదు అబ్బా ఆ యుద్ధం చూడండి అని మిగిలిన వాళ్ళు యుద్ధం ఆపు చేసి చూస్తారు అంతటి ఆశ్చర్యకరమైన యుద్ధం చేస్తాడు ఏది గురి పెట్టాడో ఆ గురి తప్పడం అన్నది ఆయన జీవితంలో ఉండదు అటువంటి గురి కలిగినటువంటి వాడు సమస్త అస్త్రములు తెలిసినటువంటి వాడు గొప్ప బుద్ధి కలిగిన వాడు వాగ్విశారదుడు మంచి వాగ్వైభవం ఉన్నవాడు పార్థుల కూర్మి తమ్ముడు వృధా సంతానములకు కూర్మి తమ్ముడు మంచి ప్రకాశిస్తున్నటువంటి ఆకారము కలిగిన వాడు ధర్మమును తెలిసి అనుష్ఠించేవాడు అవికారుడు ప్రతి చిన్న విషయానికి మనసులో వికారమును పొందనటువంటి వాడు మధ్యందిన మార్తాండు ఎలా ఉంటాడో మధ్యాహ్న కాలం నాటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉంటాడు దుర్నిరీక్షుడు శత్రువులు కన్నెత్తి చూడలేరు అడిగో ఆ బుద్ధిమంతుడు సహదేవుడు పాండుకుమారుడు అదిగో రథంలో వస్తున్నాడు చూడు అని చెప్పి ఆ ఐదుగురిని చూపించింది చూపించింది వాళ్ళు దగ్గరికి వచ్చేశారు యుద్ధం ప్రారంభమైపోయింది అర్జునుడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు యుద్ధం ప్రారంభించిన తర్వాత వైరివీరు నిలబడడం అన్నది ఎక్కడుంటుందండి కాబట్టి భయంకరమైనటువంటి యుద్ధం నడిచింది కొన్ని నిమిషాలలో తెగటార్చేశారు సైన్యాన్నంతటిని కుప్ప కూలిపోయారు నెత్తురు కాల్వలై ప్రవహించింది ప్రవహిస్తూ ఉంటే గబగబా అర్జునుడు వచ్చి భీమసేనుడితో అన్నాడు ఉరే వీళ్ళందరినీ చంపుతూ కూర్చోడం ఎందుకురా చతురంగ సైన్యాన్ని చాలా మందిని చంపేశాం అన్నయ్య అసలు వాడున్నాడే వాడు ద్రౌపదీదేవిని వదిలిపెట్టి రథం దిగి పారిపోతున్నాడు వాణ్ణి పట్టుకోవాలి కాబట్టి వాడు పారిపోకముందే వెళ్ళి పట్టుకుందామని వెంటనే గబగబా ధర్మరాజు గారిని పిలిచి అన్నయ్య అన్నయ్య నకుల సహదేవుల్ని బ్రాహ్మణుడు ధౌమ్యుణ్ణి పాపమా ధౌమ్యుడు వీళ్ళ వెంట పరిగెత్తాడు సైంధవుడి సైన్యం వెంట ద్రౌపదీదేవిని వదిలిపెట్టమని వెనక వస్తున్న పాండవులు చూసి అయ్యా మీరు పరిగెత్తకండి మెల్లిగా రండి మేము వచ్చేసాం కదా అన్నారు ఇప్పుడు ఆ ధౌమ్యుడు వచ్చాడు ధౌమ్యుణ్ణి తీసుకుని రథం మీద వెళ్ళిపో ద్రౌపదీదేవితో మేమన్నాయా మేమిద్దరం బయలుదేరుతాం భీముడు అన్నాడు ఆయన ధోరణ అయిందే ఆయన కోపం అయింది ఆయన అన్నాడు ఎక్కడికి పోతాడన్నాయా పరిగెత్తుకుంటూ పరిగెత్తని పాతాళానికి పోతాడా దేవలోకానికి పోతాడా ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుని నా పిడిగుద్దుల చేత వాడి భూమికను విరగ్గొట్టి చంపేస్తాను ఇద్దరు కక్కించి అన్నయ్య సంతోషంగా వెళ్ళిపోవాలి అనగానే ఆగిపోయాడు ధర్మరాజు గారు ఆగిపోయి అది ధర్మరాజు గారంటే అది వాళ్ళ ధర్మం అంటే భార్యని పరిహసించారన్నప్పుడు కూడా వాళ్ళు ధర్మాన్ని తప్పరు ఆయన అన్నాడు అనిన ధర్మధుడిట్లను ఇట్లను ఆ దురత్ను బొలియజేయుట తగదు దుస్సలతలంచి వానినొక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు తగుని భీముడా తొందరపడకు ఆ సైంధవుణ్ణి చంపకూడదు ఎందుకు చంపకూడదో తెలుసా అతను దుస్సల భర్త దుస్సల ఎవరు మనకి చెల్లెలు మనకి చెల్లెలు కాబట్టి మనం ఏమవుతాం బావగారులు అవుతాం బావగారు బతకగోరుతాడు అందుకే ఎంత అశుభం జరిగినా బావగారు తీసుకొచ్చి బట్టలు పెట్టేస్తే ఇంకా లౌకిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు అలాగే బావగారు బతకగోరుతాడు కాబట్టే ఏదైనా శుభకార్యం జరుగుతుంటే బావమరి తెచ్చి బట్టలు పెడతాడు ఆ బావమరిది శాస్త్రం తెలిసిన్నవాడైతే అంచున్న పంచె పెట్టాలి అంతేకాని కుట్టించిన ప్యాంటు చొక్కా తీసుకొచ్చి పెట్టకూడదు పోనీ ప్యాంటు చొక్కా పెట్టినా దాని మీద ఓ పంచెల చాప పెట్టాలి ఎందుకంటే మీకు నేను వస్త్ర పన్నం గురించి చెప్పినప్పుడు చెప్పాను అంచు కలిగినటువంటి వస్త్రాన్ని పంచగా కట్టుకుంటే ఆయుర్దాయం కాబట్టి ఆయుర్దాయం పెరుగుతుంది బావగారు మీరు పది కాలాలు బ్రతికుండాలండి మీరు బ్రతికుంటేనే మా చెల్లి సంతోషిస్తుంది మా చెల్లి పసుపు కుంకాలు మీరే మా చెల్లి సమస్త భోగములు మీరే కాబట్టి మీరు పది కాలాలు బతకాలి అని కోరుకోవడానికి మరది పంచలు చాపిస్తాడు ఆ పంచలు చాపే కట్టుకుంటాడు ఎందుకో తెలుసా మిగిలిన వాళ్ళు పెట్టినా మనసులో అంత ప్రేమతో పెట్టారో లేదు కానీ కడుపులో ఎంత వైరం ఉన్నా బావగారు బ్రతకాలని కోరుకునేవాడు బావమరిది బావమరిది అంటే బ్రతక కోరుతాడు అందుకే బావగారు బ్రతకాలని కోరుకుంటాడు మేనల్లులను చూస్తే మురిసిపోతాడు అందుకే ఒక పురుషుడు బావమరిదిగా మేనమామగా అమృత హృదయుడు మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి తాను బావమరిది కావడం తాను మేనమామ కావడం తాను తాత కావడం ఆ హృదయం మరింత సంస్కారవంతం అవుతోందనడానికి గుర్తు ఆ ప్రేమ మిగిలిన వారి ఎందుకు కూడా అన్వయం అయితే వాడు ధన్యాత్ముడు కాబట్టి మనం బావలంరా మనం చంపేయడం ఏమిటి శిశు ఆ సైంధవుణ్ణి మనమే చంపేస్తే రేపు దుస్సల ఏడిస్తే పరామర్శకెళ్ళి ఏం చెప్తాం